श्रीकृष्णपरब्रह्मणे नमः गीतामृतमुन अष्टादशाध्यायमो मोक्षसंन्यासयोगमत्यागम्बु त्यागम्बुतत् త్వమిద్ది తలపగా సన్యాసతత్వమిద్ది వివరించి చెప్పుమయ్యా శ్రీకృష్ణ వీణులకు విందుగాను కర్మఫలముల గోరక ఇప్పుడు కర్మముల చేయువాని సన్యాసి త్యాగియంచు శాస్త్రములు చెప్పుచుండును నిజమిది మొదట విషమొగదోచుచు తుదకది అమృతం ముగ నుండిన ఆ సుఖము సాత్వికంబు అని నీవు నిక్కముగ నెరుగవలయో అమృతంబుగనుండియు తుదకది విషముగా మారినేని అట్టి సుఖమును నెప్పుడు అర్జున రాజసంబని ఎరుగుము ఆద్యంతములయందున అర్జునా విషతుల్యముగ నుండిన ఆ సుఖము తామసంబు అని నీవు నిక్కముగ తెలియవలయో బ్రాహ్మణుల క్షత్రియులను ఫల్గుణ వైశ్యులను శూద్రాదుల కల్పించినాను నేను కర్మలను బట్టి ఈ జగతిలోన శమముదమమును దపమును శౌచమును జ్ఞాన విజ్ఞానములును సత్యమును ఆస్తిక్యము సహజముల్ బ్రహ్మణులకెల్లప్పుడు శౌర్యమును ధైర్యంబును కీర్తియు సాహసంబును దానము జనుల నేలుటయనునవి క్షత్రియుల సహజ ధర్మములర్జున వర్తకము గోపోషణ కృషియును వైశ్యులకు ధర్మంబులు శుశ్రూషయే ముఖ్యమై యొప్పును శూద్రులకు జగతి నిపుడు ఎవరి కర్మలు వారికి ఎవరి కర్మలు వారలు తప్ప పకను ఎప్పుడును చేయుచున్నా అట్టి వారికి గల్గును అర్జున జ్ఞానంబు జగతి అందు తక్కువని తన ధర్మమున్ విడుచుట ధర్మంబుగాదుపార్థ తన ధర్మమెట్టిదైనా చేయుటే ధర్మంబు ధరణిలోనా దోషములు గలవంచును కర్మలను దూషింపరాదు ఎప్పుడు సహజ కర్మలనెప్పుడు విడువక సాగింపవలె జగతిలో నిప్పు నెప్పుడు ధూమము తప్పక గప్ వేయుండెడు రీతిగా కర్మలను గూడియుండు దోషములు కనుగొనగ సహజంబుగా అందుచే కర్మములను అర్జున చేయవలె ఫలము వీడి ఫలము గోరక చేసిన పనులను చిత్తంబు శుద్ధమగును చిత్తంబు శుద్ధమైన తదుపరి చింతింపవలే బ్రహ్మమున్ అజ్ఞానమా ఆజ్ఞానమార్గంబును అర్జున సంగ్రహంబుగదెల్పెద బగు మనసుతో ఎప్పుడూ బగు బుద్ధితో శబ్దాది విషయములను చక్కగా నిగ్రహింపగవలయునో కాయవాంగ్మానసక్రియల్ అనువాని కట్టిపెట్టగవలయునో మితముగా భుజించుచు ఉండవలే సతతమేకాంతమందు వదలకుండగ ధ్యానమున్ చేయవలే వైరాగ్య భావంబుతో కామంబు క్రోధంబును మరియును గర్వమును వీడవలయు శాంతమును భూని ఎప్పుడు శ్రద్ధతో ధ్యానమును చేయవలయో నేను నాదను భావమున్ వీడవలే నిక్కముగ జ్ఞాని ఎప్పుడు నిర్మలుండైన యోగి కర్మలను నిశ్చింతగా చేయును కోరడెన్నడు దేనిని కూర్మితో దోషింపడెద్దానిని సమముగా జోచుచుండి ప్రేమతో సర్వభూతములనిప్పుడు నన్ను సేవించుచుండి పొందును నన్నే నిక్కంబుగాను ఎట్లు చింతించువాడు ఎరుగును నా తత్వమును సర్వమున్ నా తత్వమెరుగువాడు నాలోన లీనమయ్యుండునెప్పుడు కానని అర్జునా కర్మలను నాయందు సన్యసించి నీ మదిని నిల్పుమోయి నాయందు నిశ్చలంబగు భక్తితో నిశ్చలంబగు భక్తితో నీమదిని నాయందు నిల్పితేనే నా ప్రసాదంబు వలన దాటెదవు నా మాయనతి సులువుగా అట్లు కాదందువేని అర్జునా అన్ని విధముల చేతను నష్టమైన సియింతువు పొందవు నన్ను నిక్కంబుగాను అన్ని భూతములందున ఈశ్వరుడు అవ్యక్ చిత్తముగా నుండిత త్రిప్పుచుండును వాణిని తప్పక తన మహామాయ వలన అన్ని విధముల చేతను నీవతని శరణు వందుము ఫల్గుణా శాంతి గల్గును పూర్తిగా లభించు శాశ్వతంబగు మోక్షము అత్యంత గోప్యమైన జ్ఞానమును అర్జునా తెలిపినాడా యోచించి చక్కగానో కర్మలను తోచినట్లుగా చేయుము నాకు ప్రియుడవు కావునా నీకు నేనింకొకటి చెప్పుచుంటే అత్యంత గోప్యమిద్ది അർജുന വിനോമുനി ചിത്തമേച്ചി നായന്റെ മനസ്സു നുഞ്ചി ഭക്തിതോ നന്നെ സേവിംപുമോയേ നാഖെ മൃക്കുമോ ഫൽഗുണ സർവമോനോ നാകുയർപ്പ పింపుమోయి పొందెదవు నన్ను నీవు నిక్కముగా పొందవిక జన్మములను ప్రతినజేసి చేసి యదార్థమున్ ఫల్గుణ పల్కుచుంటిని నమ్ముము సర్వధర్మముల వీడి సత్వరమే శరణు పొందుము నీవిక సర్వ పాప విముక్తుగా సల్పుదో కపడకుము ఫల్గుణ తపము చేయని వానికి నాదైన తత్వమెరుగని వానికి శుశ్రూష చేయనట్టి శూద్రులకు చెప్ప పకీ ధర్మంబును నన్ను నమ్మని వానికి ఫల్గుణ నన్ను దూరెడు వానికి చెప్పకీ ధర్మములను ఎప్పుడూ చో చెడిపోదురు అత్యంత గోప్యమైన దీనిని అత్యధిక తోడ నా భక్తులకు చెప్పిన వాడు ఇలలో నన్నే పొందును తప్పక అత్యంత ప్రియుడు నాకు అర్జున గీత బోధించువాడు మనుజులలో వాని కంటే ప్రియతముడు మహిలోనలేడు నాకు ఈ గీతాశాస్త్రంబును ఎవరైనా భక్తితో పఠించిన నన్ను సేవించిరంచు నమ్మము జ్ఞానయజ్ఞంబు చేత అత్ అత్యంత శ్రద్ధతోడ దీనిని ఆలకించెడు వాడునో సర్వ పాపముల వీడి పొందును సత్పథంబును నిజముగా అర్జున వినియుంటివి దీనిని అజ్ఞానమది తొలగినా వేణులారగవిందునే సత్యమును వినిపింపు మొక్కతూరి తొలగిపోయేను మోహ కృష్ణ తోచెను సుజ్ఞానము నీవు చెప్పిన రీతిగా చేసేదను నిక్కముగ కర్మములను శ్రీకరం బగుదీని ఎరిగించే శ్రీకృష్ణుడర్జునునకు వీణులారగవింటినే ధృతరాష్ట్ర విని పొంగిపోవుచుంటి విజయుడును శ్రీకృష్ణుడు వెలసినా తావులందుననెప్పుడు నీతియును ఐశ్వర్యము లక్ష్మియు నిక్కముగనుండు జయము कृष्णपरब्रह्मणे नमः इति श्रीसच्चिदानन्दपरमहंसस्वामि प्रणीतं वैन गीतामृतमुन अष्टादशाध्यायमु たもん。あ